రాకడ పోకడా లేకను స్థితి నుండు అట్టి ఈ బయలందున్ రాకడ పోకడ కలిగి అనేకముగా తోచు లేని ఎరుకా శిలా ప్రతిమలో లేని పెరుమాళ్ళ లీలా చిన్న ఎరుక లేనే లేదనుచు నీకీ కీలు గురు నీచే ఎరుకైతే చాలు చాలు ఒళక్కెరుక సుశీల ప్రతిమలో లేని రాకడ పోకడ లేకను ఏకస్థితి నుండు అట్టి ఈ బయలందును రాకడ పోకడ కలిగి అనేకముగా తోచు లేని ఎరుక సుశీల ప్రతిమలో లేని పెరుమాళ్ళ లీల లేక తోచిన ఎరుక లేనే లేదనుచూ నీకి కీలు గురునిచే ఎరుకైతే చాలు ఓళక్కి ఎరుక సుశీల ప్రతిమలో లేని పెరుమాళ్ళ లీలా